ఓం శ్రీ ఓం శంకరం లోకశంకరం యథాఘటపటే పుష్పం పరమాత్మ విజ్ఞేయం యథావస్థాత్ పుష్పయం ఇది విద్యార్థి విద్యార్థి స్వామి గ్రంథాలు చదివేప్పుడు ప్రార్థనా శ్లోకం వేరే ఎస్య విశ్వసితం వేదా యో జగత్ నిర్మమహం వందే అది ప్రార్థన శ్లోకం ఈ మొదటిది యథాచిత్రపడే అని కూడా చూశాను అది ఉంటే సంగ్రహ శ్లోకం దాని మీద వివరణ తర్వాత శ్లోకంలో వస్తుంది అక్కడ ఏం ఒక తెల్లని వస్త్రం తీసుకుని దాన్ని ఉచికి గంజి పెట్టి దాన్ని బోర్డర్లు తీసి బోర్డర్లు గీయడం ఎందుకంటే అది క్యాన్వాస్ కింద తయారు చేయటానికి తర్వాత రంగులతో బొమ్మలు గీసినట్లయితే ఒక చిత్రము చిత్రపటం ఏర్పడుతుంది సరిగ్గా అదేవిధంగా పరమాత్మతో మొదలుపెట్టి నిర్గుణ పరబ్రహ్మతో మొదలుపెట్టి ఈ జగత్తు వరకు అటువంటి ప్రాసెస్సే ఉన్నది ఈ ప్రాసెస్ కి నాలుగు స్టేజెస్ కింద చెప్తున్నాను ఈ క్యాన్వాస్ చిత్రపటానికి నాలుగు స్టేజెస్ ఉన్నట్టే ఈ పరమాత్మ కూడా నాలుగు స్టేజెస్ కలవు అది మొదటి శ్లోకం ఏమిటి అసలు క్యాన్వాస్ కి నాలుగు స్టేజ్లు ఏమిటి పరమాత్మకి నాలుగు అవస్థలు స్టేజ్ అంటే అవస్థ అవేమిటి అనే వివరాలు తర్వాత శ్లోకాల్లో వస్తాయి ఓకే యథా భౌతో ఖండిత వాంఛితో రంజిత పట చిదంతర్యాది సూత్రాత్మా విరాచాత్మా ప్రసేద్యతే మళ్ళీ ఒకసారి ఉంటాము మొత్తం లైన్ అంతా చెప్పాలి యథాౌతో కల్పిత లాంఛితో రంజిత పట జగద్కర్యాసూత్రాత్మా విరాజ్యాత్మా పథేయతే పదచ్చరం యథా భౌత ఖండిత చ 冷切一下，冷热一下，热加一下，切掉，冷跟热，你先煮是吧？嘛，把它对下切，把嘛把它煮熟，要它热了都不干净。 పట వస్త్రము దౌత ఉతుకబడినది గడ్డిత గంజి పెట్టబడినది లాంఛిత బోర్డర్స్ ఏమంటారు తెలుగులో బోర్డర్ అంచు అంటే బోర్డర్ కాదు రంగు వేయాలి బోర్డర్ బోర్డర్ గీయబడినది రంజిత బొమ్మలు వేయబడినది అది నాలుగు అవస్థలు వస్త్రాన్ని తీసుకుని కింద కూర్చోగలుగుతారా నెక్స్ట్ మీరు కూర్చోగలరా లేకపోతే వెనకాల కూర్చోలేకపోతే చెప్పండి కూర్చోండి మంచి సో వస్త్రాన్ని తీసుకుని ముందు ఏం చేస్తారో దాన్ని ఊపుతారు అంటే దాని మీద క్యాన్వాస్ బొమ్మ వేయాలంటే చిత్రకారులు ఏం అంటే ఓ వస్త్రాన్ని తీసుకుంటారు ఉతికి దాన్ని దాన్ని ఉతుకుతాడు భౌత భౌత అంటే ఉతుకుతాడనే అనుకుంటున్నాను భౌత అంటే అది భౌత వస్త్రము అంటే ఉతికిన వస్త్రము అని నాకు ఎందుకో గుర్తు బహుశాదే ఉంటుంది మొత్తం సంస్కృత భాషలో డిక్షనరీ అంటే నాకు గుర్తుండదు సో ಜರ್ವಾಸ್ ಸ್ಟಿಫೆನಿಂಗ್ ವಿತ್ ದಿ ಸ್ಪಾಚ್ ಆ ಕ್ಲೀನ್ ಕ್ಯಾನ್ವಾಸ್ ಅಂತ ಹೇಳಿದ್ರು 1500 ಕೂಡ ಅಯನಿಗೆ ಜಪನದಿಂದ ಅಯನ್ చేಸಿದರು ಸದ್ಯ ಕ್ಲೀನ್ ಕ್ಯಾನ್ವಾಸ್ ಕ್ಲೀನ್ ಅಂತ ಮರೆ ಉತ್ಕಡವಳಾ ವಿಹೋಯಿಚುತಾ ವಸ್ತ್ರಾಂಕಿ ವಿಹೋಯಿಚುತಾ ಬೌತಹಾಂಚಾ ಫೋರಿಟಿ ಬೌತಹಾರ್ ವಸ್ತ್ರಮ ಪಠಹ అది ఘటిత అది స్టార్చ్ కాబట్టి ఉతకడం అనే పెట్టుకోండి క్లీన్ చేసి క్లీన్ చేయుట ఉతుకుట ఉతుకుట వాష్ చేయడం అంటే ఉతుకుట ఓకే ఇప్పుడు వస్త్రాన్ని తీసుకుని వస్త్రానికి నాలుగు అవస్థలు మొదటి అవస్థ ఏమిటి ఉతుకుట అంటే శుభ్రంగా ఉంటుంది వస్త్రం ఓకే తర్వాత దానికి గెంజి పెట్టుట గెంజి పెడితే స్టిఫ్ గా తయారవుతుంది తర్వాత దానికి బోర్డర్ గీతలు గీయుట తర్వాత లోపల ఆ బోర్డర్ లోపల బొమ్మలను గీయుట నాలుగు అవస్థలు వచ్చాయి నాలుగు అవస్థలు కావాలి మేము ఆరు అవస్థలు చేస్తామంటే కుదరదు దృష్టాంతం కదా దృష్టాంతం ప్రతివాడు ఏ ధోరణిలో దృష్టాంతం చెప్తే ఆ పద్ధతిలోనే మనం అర్థం చేసుకోవాలి దృష్టాంతాన్ని ఇటువంటి మార్చకూడదు ఎందుకంటే చెప్పేవాడు ఏ దృష్టితో దృష్టాంతాన్ని ప్రతిపాదిస్తాడో ఆ విధంగానే దాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఇంతకీ పాఠం వస్త్రాల గురించి బొమ్మల గురించి కానీ కాదు పాఠం వేరే ఇంకో టాపిక్ గురించి ఆ టాపిక్ ఏమిటంటే ఈ సృష్టి ఎలా వచ్చింది అన్నది టాపిక్ ఇది టాపిక్ ఇప్పుడు సమాజంలో జనులు ఏదో పేరుతో దేవుణ్ణి పూజించటం మొక్కులు మొక్కుకోవడం మొక్కులు తీర్చుకోవడం ప్రార్థనలు చేయటం పారాయణ చేయటం స్తోత్రాలు వల్లించటం తర్వాత క్రికెట్కి అక్కడికి వెళ్ళి నదీ స్నానాలు చేయటం పుష్కరాలు ఇదనే అదును పేరు పెట్టి ఈ రకంగా తీర్థయాత్రలు చేయటం వీటన్నిటికీ అలవాటు పడుతున్నారే తప్ప అంటే ఇటువంటి విశ్వాసముల యొక్క పుంజము కొన్ని పుట్ట పుట్టగా పది పది రకాల విశ్వాసాలను నమ్మకాలను తెలుసుకుని వాటి వెంటబడి పోతూ ఉండడమే తప్ప అసలు ఈ జగత్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది దీంతో నా పాత్ర ఏమి అని ఆలోచించి వాడు ఎవరైనా మీరు కనపడతారా అసలు ఎలా ఎవరైనా ఆలోచిస్తున్నారా అటువంటి ఆలోచన అసలు మీకు సమాజంలో లుప్తమైపోయింది అనిపిస్తుంది ఇప్పుడు ఈ నేను ఇలా అంటూ ఉంటాను అప్పుడు నాకే డౌట్ వస్తుంది నేను ఇలా ఎందుకు వస్తున్నాను నాకే డౌట్ వస్తుంది గత్యంతరం లేక అంటున్నానేమో మరి అని అనిపిస్తుంది ఎందుకంటే ఒక టాపిక్ ని ప్రతిపాదన చేయాలన్నప్పుడు ఎంతో కొంత విషయాన్ని దాంట్లో పెట్టకుండా ఎలా ప్రతిపాదిస్తారు ఇప్పుడు మీకు లోకంలో మతము యొక్క విషయాన్ని బోధించేటువంటి ఆచార్యులు చాలా ఉన్నారు వాళ్ళే ఆచార్యులు కాదు ప్రచారకు మతాన్ని ప్రచారం చేసేవారు మతాన్ని ప్రచారం చేసే వాళ్ళలో మీకు పెద్ద స్థాయికి చెందిన వాళ్ళు ఉన్నారు అంటే జగద్గురు అని పేరు పెట్టుకుని జగద్గురు మొత్తం జగత్తు గతికి గురువే శిష్యుడు వస్తేనేమో వేళ్ల మీద లెక్క పెట్టచ్చు కానీ పేరుకు మాత్రం జగద్గురు అంటే జగద్గురు ఇదే టైటిల్ ఒక ఆయన అడిగారు మీరు జగద్గురుని పేరు పెట్టుకున్నారు కదా మీరు ఏ జగత్తుకు గురువు అని అడిగారు అడిగితే ఆయన చెప్పారు నేను పెట్టుకున్నదేం కాదు మా గురువు గారు పేరు పేరుందా అది నాకు వచ్చిందని చెప్పాను సరపడింది అలాగే ఇంకొక ఆయనకి ఇంకొక ఆయన బ్రహ్మనిష్ట అని పేరు పెట్టుకున్నాం ఎవరో మళ్ళీ అడిగారు మీరు బ్రహ్మనిష్టలు పెట్టుకున్నారు కదా మీరు బ్రహ్మనిష్టలు అంటే ఏ విధంగా మీరు బ్రహ్మహిందు నిష్ఠులై ఉన్నారు అని అడిగారు అంటే అదేమీ నాకు తెలియదు మా గురువు గారు పేరు బ్రహ్మనిష్ట అది నాకు వచ్చింది కారణంగా రకంగా గతానుగతికంగా వచ్చిన పేర్లు ఇవన్నీ జగత్ గురువు అని పేరు పెట్టుకుంటారు ఏ జగత్తు గురువు ఎవరా జగత్తు సో చాలా రెస్ట్రిక్టెడ్ ఐడెంటిఫికేషన్ తో ఉన్నవాళ్ళు జగద్గురుని పేరు పెట్టుకుంటారు ఎవరన్నమాట ఏమన్నమాట జగత్తంతా మనకి గొప్ప వీళ్ళే మనకు కావాలి అన్న అని అనుకుంటూ వాళ్ళకి ఇంకో ఇంకో ఏదో మేము జగత్తు అందుకే మేమే గురువులము వాటి యాటిట్యూడ్ సో అలాగంటే పేరు ఉన్న వాళ్ళతో మొదలుపెట్టి ఈ మధ్య కాలంలో చిన్న చిన్నగా చాలా మంది మత ప్రచారకులు వచ్చారు పురాణాలని ఇతర విషయాలని లోకంలో ప్రచారం చేస్తున్నారు ఎందుకంటే ఇన్ఫర్మేషన్ యుగం ఐటీ ఐటీ యుగం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఇన్ఫర్మేషన్ చాలా తొందరగా వేగంగా వెళ్ళిపోతుంది ఉదాహరణకి నేను శ్రీరామ్ గారితో ఈ రోజు మీ కారులో రాను నేను వేరే వస్తానని చెప్పడం మర్చిపోయాను మర్చిపోయి ఈ సంగతి కూడా ఆయనకి ఎలా చేయాలా అని నాకు కలపట్టుకుని నాకు నెంబర్ లేదు అప్పుడు సుదర్శన్కి ఫోన్ చేస్తే అతను ఫోన్ ఎక్కలేదు నాకు తెలుసున్న ఫోన్ నెంబర్లు రెండే రెండు ఒకటి సుదర్శను రెండు మన ప్రసాద్ ప్రసాద్కి ఎలా ఫోన్ చేస్తాను అతను పూనాలో ఉన్నాడు అతనికే ఫోన్ చేశాను ఫోన్ చేసి ఏమప్పా పాపం ఆయన నా కోసం వెయిట్ ఆయనకి సమాచారం ఇవ్వాలి మీ దగ్గర నెంబర్ ఉందంటే నేను ఇస్తానని అతను ఫోన్ చేశాడు నేను ఇన్ఫర్మేషన్ నేను కింద కూర్చుని ప్రసాద్కి ఫోన్ చేస్తే ప్రసాద్ శ్రీరామ్ గారికి ఫోన్ చేసి ఆయన కారులో కూర్చుని ఆమె ఇన్ఫర్మేషన్ అందుకున్నాను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఆ రకంగా సమాచారము బాగా ఇటు అటు అలా పరుగులు తీస్తూ ఉంటుంది కాబట్టి ఎవరైనా ఒక చిన్న ప్రచారం ఒక చిన్న ఉపన్యాసం చెప్తే అది మొత్తం ప్రపంచం ఉంటారు ప్రాప్తం అటువంటి యుగంలో ఎంతో మంది ప్రచారకులు జరిగితే వాళ్ళు మతాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు ఈ ప్రచారం చేసే వాళ్ళలో నూటికి తొంభై మంది ఇల్లిటరేట్ అని మనం వర్ణించవచ్చు ఇల్లిటరేట్ అంటే వాళ్ళకి కక్క కక్క రావాలని నా అభిప్రాయం కాదు ఇల్లిటరేట్ అంటే ఆ టాపిక్ లో వాళ్ళకి తెలుసుకున్నది ఇంచుమించి ఏమీ లేదు కంప్యూటర్ లో నేను ఇల్లిటరేట్ కంప్యూటర్ టెక్నాలజీలో నేను ఆయన ఇల్లిటరేట్ నేను ఇంకో చోట ఏదో సంస్కృతం అది చదువుకున్నవాడిని అయితే అవ్వచ్చు కంప్యూటర్ కి సంబంధించి ఆయన వెళ్ళేటది అది స్విచ్ నొక్కితే ఆన్ అయితే తర్వాత ఏం చేయాలో నాకు అర్థం అవుతుంది అది ఆన్ అనుకోండి అయిపోయింది ఆయన వెళ్ళేటది సో ఆ విధంగా ఈ ప్రచారం చేసే వాళ్ళలో నూటికి తొంభై మంది వెళ్ళేటది దాంతో ఏమవుతుందంటే వాళ్ళు చేసే ప్రచారంలో తత్వం ఏమీ ఉండదు ఇంకే ఇలా చేయండి అలా చేయండి అనే రిచువల్స్ రిచువలిజం ప్రచారం చేస్తారు తర్వాత మిక్స్ మిక్స్ ని ప్రచారం చేస్తారు మిక్స్ వెనకాల ఉండే గొప్ప గొప్ప రహస్యాలు ఒక శాస్త్రం దాని పేరు మిథాలజీ ఆ శాస్త్రంలో నిష్ణాతులు విద్వాంసులు ఎంతో మంది ఉన్నారు ఉదాహరణకి ఆధునిక కాలంలో ఈ కాలంలో దేవదత్త పట్నాయక్ అని ఒక ఆయన ఉన్నారు ఆయన మిథాలజిస్ట్ ఇండియన్ మిక్స్ అంటే మిక్స్ మిక్స్ అంటే ఎలా ఉంటాయి ప్రహ్లాదుడు ఉన్నాడు ఆయన స్తంభంలో దేవుడు ఉన్నాడా అని ఉన్నాడు చూసుకోలేదు అంటాడు వాడు వచ్చి స్తంభాన్ని తవ్వగానే దాంట్లో నేను స్వామి ఆవిర్భవిస్తాడు దానికి మనం అది ఒక మిత్రు అలాగే ఇంకో అలాగంటే ఇంకొక మిత్రు మిత్ అంటే పురాణ గాథలు అది మీనింగ్ ఆఫ్ ది మిత్ మిత్స్ అంటారు వాళ్ళు ప్రతి కల్చర్లోనూ ఇటువంటి ఉన్నాయి అయితే మొత్తం ప్రపంచంలో కల్లా చాలా గంభీరమైన మిక్స్ ఉన్న సంస్కృతి మన హైందవ సంస్కృతి బౌద్ధ సంస్కృతిలో కూడా చాలా మిక్స్ ఉన్నాయి జీమూత వాహనుడని అలాగా బుద్ధుని యొక్క పూర్వజన్మ అపర జన్మ ఇత్యాది మిక్స్ చాలా ఉన్నాయి తర్వాత లామాస్ లామ పంచం లామా దళై లామా ఈ లామాస్ వాళ్ళ పూర్వజన్మలు ఉత్తర జన్మలు ఎవేవో మిక్స్ అవుతాయి అవి ఇంచుమించుగా హిందూ హిందూ సంస్కృతిలో ఉన్న మిక్స్ని పోలి ఉంటాయి గ్రీస్ గ్రీస్ దేశంలో ఆ గ్రీక్ సివిలైజేషన్లో అద్భుతమైన మిక్స్ ఉంటాయి హెర్క్యులస్ ఇది మిత్ వాడు పర్వతాన్ని బుధం మీద మోస్తారు తర్వాత యాకిల్ అని ఇంకొకటి ఉంటాడు యాకిల్స్ హీల్ అని మీరు వినుంటారు అదొక మిత్ అలాంటి ఆ యాకిల్స్ హీల్ అంటే వాడి మొత్తం మీద ఆ హీల్ ఆ మడమ వాడికి వీక్ స్పాట్ అక్కడ దెబ్బ కొడితే వాడు పోతాడు అలాంటి గుర్తు మనకి ఉంది దుర్యోధనుడికి ఊరు వీక్ స్పాట్ ఊరు మీద కొడితే పడిపోతాడు ఇంకెక్కడ కొట్టినా ఓడిపోవాలి ఇలా ఇవన్నీ మిక్స్ ఇలాంటి మిక్స్ కొన్ని ఉంటాయి ఈ మిక్స్ని బాగా అర్థం చేసుకుని వాటిని బాగా స్టడీ చేసినటువంటి మహాత్ములు కొంతమంది ఉన్నారు శివుడు పార్వతి మొదలైన మిక్స్ ఎవరికే ఉన్నాయో వీటిని బాగా స్టడీ చేసినటువంటి ఫిలాసఫర్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళలో నటరాజ శివుడికి సంబంధించిందే అతను ఆనంద కుమారస్వామి అతను లంక శ్రీలంక ఫిలాసఫర్ అతను ఈ శివ శివ పార్వతి గణపతి కుమారస్వామి తర్వాత నటరాజ ఇత్యాది మిక్సన్నింటినీ చాలా బాగా అధ్యయనం చేసి వాటిలో ఉండే అంతరార్థాన్ని బాగా చెప్పినాం అదే టాపిక్ మీద పాస్ అనే ఒక ఫిలాసఫర్ ఉన్నాడు అతను మెక్సికన్ నోబుల్ లారెంట్ మెక్సికో సిటీ నుంచి వచ్చాడు భారతదేశానికి రాయబారిగా పనిచేశాడు చాలా కాలం ఆ సందర్భంలో ఆయన ఈ మిక్సర్ను నేర్చుకుని ఆయన ఒక పుస్తకం ఒకటి రాశాడు దాంట్లో ఈ మిక్సర్ని ఆయన బాగా నిరూపించినాడు ఆయన నోబుల్ లారెంట్ ఇచ్చారు సోషల్ పోయిట్రీ చాలా గొప్ప ఫిలాసఫర్ ఆధునిక కాలంలో దేవదత్త పట్నాయక్ ఆ మిస్కి సంబంధించిన పరిజ్ఞానం చాలా బాగా గలవాడు విద్వాంసుడు ఈ మధ్యన అతను టెడ్ లెక్చర్ ఒకటి చెప్పాడు అని నేను విన్నాను చూశాను చాలా సమర్థవంతంగా నిర్వహిస్తారు చాలా బాగా కంపేర్ చేస్తారు విద్వాంసుడు సో ఆ విధంగా ఈ ప్రచారం చేసి వాళ్ళకి అభివృద్ధి వీళ్ళు వీళ్ళు నూటికి తొంభై మంది మూర్ఖులు వీళ్ళు వాళ్ళు చేసే ప్రచారం ఏముంటుంది ఏముంటుంది దాంట్లో ఏముంటుంది వాళ్ళు చేసే ప్రచారంలో ఏముండదు పిల్లి వస్తే అశుభం కుక్కొస్తే శుభం ఇలాంటివి ఏమో ఏడు నెంబర్ అయితే మంచిది ఎనిమిది నెంబర్ అయితే చెడ్డది ఇలాంటి నాన్ సెన్స్ తప్ప వీళ్ళు చేసే ప్రచారంలో సారమేమే ఉండదు కాబట్టి ఇటువంటి విషయాలను లోకానికి అందజేస్తే జనులే ఉన్నారు తప్ప అసలు జనులకు కూడా నువ్వు సంసారాన్ని కొద్దిసేపు ప్రక్కన పెట్టి అధ్యాత్మ వైపు మనస్సు మరల్చేవు కనుక నువ్వు గమనించాల్సింది ఏమిటంటే దేవుడు అనగానేమి సృష్టి ఎలా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఈ స్కీమ్లో ఈ సృష్టి అనే స్కీమ్లో నీ పాత్ర ఏమిటి నీ రోల్ ఏమిటి నీ స్థానం ఏమిటి నీ పొజిషన్ ఏమిటి నీ నీ రోల్ ఏమిటి ఇది తెలుసుకోక్కర్లేదా డెబ్బై ఏడో ఎనభై ఏళ్ళు లీవింగ్ చేసి ఏవో కొన్ని విశ్వాసాలు ఏవో కొన్ని రిచువల్స్ చేసేసి ప్రాణాలు సాధించడమేనా జీవితం వ్యర్థమైపోదు వేస్ట్ అయిపోదు ఇంకా ఆ విషయాన్ని శృతి కూడా చెప్పింది అంటే మీకు ఆ పరిస్థితి శృతిలో కూడా గమనించడం అయినది సో ఎవడైతే ఆత్మస్వరూపాన్ని తెలియకుండా దేహాన్ని చాలిస్తాడో వాడు కృపణుడు అని బృహదారం యొక్క స్థితి కూడా చెప్పింది దీనులు అని అర్థం కాబట్టి లోకంలో గురువు దీనుల వలనే ఉంటారు తప్ప తమ స్వరూపం నేను అనగా ఏమి ఈ జగత్తు యొక్క మంచి చెడు ఏమిటి అసలు దేవుణ్ణి ఈ జగత్తు దేవుడి నుంచి వచ్చింది అనుకున్నారు కదా ఎలా వచ్చింది ఈ రకమైన విచారము దీన్ని చేసే అది దీన్ని ఫిలాసఫీ అంటారు ఈ రకమైన ఫిలాసఫీ ఎప్పుడైతే సమాజంలో లుప్తమైపోతుందో అప్పుడు ఆ మతము బలహీనమైపోతుంది మతానికి బలహీనత ఒకటి కాబట్టి సమాజంలో ఉండే జనులు ఈ మౌలికమైన అంశములను పరిశీలించడం అభ్యాసం చెయ్యాలి జగత్తు ఇది దేవుడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది జగత్తు పుట్టింది అని కొంతమంది అంటారు పుట్టింది అనే మాట అది చాలా డూబియస్ వర్డ్ అంటే దానికి యథార్థమైన విమర్శ చేసి అర్థం చెప్పడం కష్టం ఇప్పుడు పిల్లవాడు పుట్టాడు అంటారు అంటే అర్థం ఏంటి కదా పిల్లవాడు పుట్టాడు అంటే అంటే మీరు ఏమని చెప్పాలి రేషన్ కార్డులో ఇంకో పేరు యాడ్ చేసుకోవాలి అని చెప్పాలి అంతేనా అసలు ఎలా పుట్టాడు ఎక్కడి నుండి పుట్టాడు ఎలా పుట్టాడు దాని మీద కొంత విమర్శ ఉండదు అసలు పుట్టడం అనగానేమి అని ఆ విమర్శ చేయాలి పుట్టుట అనే పదానికి అంతకు ముందు లేనిది ఇప్పుడు ఉన్నది ఆ ట్రాన్స్టేషన్ కి పుట్టుట అని కార్తీకులు అలా చెప్పారు ఘటము పుట్టినది ఘటము ఆరంభ్యతే అంటే ఘట ఘట ఆరంభ్యతే ఘటము పుట్టుతున్నది అనగా అర్థం ఏంటో తెలిసిన నందు లేదు ఘటము ఘటాభావము నుండి ఘటము పుట్టినది పూర్వక్షణంలో కూడా ఉందనుకోండి సపోజ్ ఇంకా పుట్టడం ఏంటి పూర్వక్షణంలోనూ ఉత్తర ఉత్తరక్షణంలోనూ ఉంటే దాన్ని పుట్టడం అంటారా దాన్ని పుట్టడం కాబట్టి జగత్తు పుట్టింది అని అనడం కంటే జగత్తు ఆవిర్భవించింది అంటే ఇంకా బాగుంది ఆవిహి అంటే ప్రకాశం ఆవిర్భవించి పిల్లవాడు ఆవిర్భవించినాడు అన్నాడు అనుకోండి అంతకుముందు మన కంటికి కనపడేవాడు కాదు ఆ పిల్లాడు ఎక్కడున్నాడో ఉన్నాడు మన కంటికి కనపడేవాడు కాడు ఇప్పుడు కనపడుతున్నాడు దాన్ని ఆవిర్భవించడం కొండ ఇప్పుడు మీరు చెప్పండి మీరు పుట్టడానికి ఆవిర్భవించడానికి తేడా తెలిసింది కదా కొండ పుడుతుందా ఆవిర్భవిస్తుందా ఆవిర్భవిస్తుంది పుడుతుంది అన్న వాళ్ళు ఆరంభమవుతుంది వాళ్ళ పేరే ఆరంభమవుతుంది పుడుతుంది అంటూ ఉంటారు ప్రతిదీ పుడుతుంది అంటూ ఉంటారు వాళ్ళు కార్తీకులు కార్తీకులు అంటే అర్థం కూడా తెలుసునండి వాళ్ళకి శంకర భగవత్వాల్లో పేరు పెట్టారు ఏమన్నారంటే వైదికాపసద అపసదులు అంటే వీళ్ళని వైదికులు అనడానికి ఏమీ వీలు లేదు వీళ్ళని వైదికులనే పొందడంతో వాళ్ళని వైదికులు అని అనడానికి అవకాశం లేదు వైదికులు అంటే బ్రాహ్మణంలో ఒక తెగ అని మాత్రం కాదు వైదికులు అంటే మళ్ళీ ఎలా అనుకున్నారు వైదికులు అంటే వేదముతో సంబంధము గలవారు వాళ్ళు అంటారు మేము వైదికులు అని చెప్పుకుంటారు వైదికులు అని చెప్పుకునే యోగ్యత వాళ్ళకి లేదని భాష్యకారులు యొక్క అభిప్రాయం ఎందుకంటే ఆరంభవాదము అంత అయోగ్యమైన వాదము దాన్ని పండితులు నచ్చారు పిల్లవాడు ఆవిర్భవిస్తాడు తప్ప ఒక్కడు ఇప్పుడు తల్లిని అడగండి ఏమా నీకు కోరుకుంటాడా ఆ పుట్టాడు అంటే పుట్టడం అంటే ఏమిటమ్మా అంతకు ముందున్న అంతకు ముందున్న కొడుకే పుట్టాడంటావా లేకపోతే అసలే లేని కొడుకు సడన్ గా పుట్టుకొచ్చాడా అని అడగండి ఆవిడని అడిగితే ఆవిడ చెప్తుంది అయ్యో లేకపోవడం ఏంటండి నా కడుపుతో నా కడుపులో ఎప్పుడు ఉండనే ఉన్నాడు పది మాసాలు నేను మోసాను వాడిని ఎప్పుడు ఉండనే ఉన్నాడు ఉన్నవాడే పుట్టేటని అందరూ ఉంటున్నారు కాబట్టి ఆవిడ ఆడుకోదు కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే ఆవిర్భవించడమే ఉంటుంది పుట్టడం అనేది ఉండదు అలాగే తపస్సు చేశాడు ఒకడు దేవుడు ఆవిర్భవిస్తాడు అంటే అంతకుముందు లేని దేవుడు కొత్తగా వచ్చాడు అంటే దేవుడు కాకుండా అయిపోతుందండి దేవుడు ఎక్కడో ఉన్నాడు ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు అంటే దేవుడు కాకుండా అయిపోతుందండి ఎక్కడో ఉన్నవాడు దేవుడు అవడు వాడు మీలాంటి అలాంటి వాడు అయిపోతున్నాడు అంతటా ఉన్నవాడే దేవుడు అవుతాడు మరి అంతటా ఉన్నవాడు రావడం ఉంటుందా ఆవిర్భవించడం ఉంటుందా ఆవిర్భవించడమే కాబట్టి ఎప్పుడు దేవుడు ఆవిర్భవించాడు అనే అనాలి జగత్తు ఆవిర్భవించినది కుండ ఆవిర్భవించినది ఎక్కడి నుంచి మట్టి నుంచి ఇప్పుడు భాష కొంచెం ఇంప్రూవ్ అయింది కొంత ఫిలాసఫీ భాషలోకి వచ్చాం అలాగే జగత్తు ఆవిర్భవించినది ఎక్కడ నుండి ఇప్పుడు చిత్రపటము ఆవిర్భవించినది ఎక్కడి నుంచి ఆవిర్భవించింది వస్త్రం నుంచి ఆవిర్పట వస్త్రం నుంచి ఆవిర్భవించింది చిత్రపటము కాదు చిత్రము ఆవిర్భవించినది ఎక్కడి నుంచి వస్త్రము నుండి ఆవిర్భవించింది ఎలా ఆవిర్భవించింది ముందు దాన్ని ఉతికి బోర్డర్లు గీసి రెండో స్టేజ్ గంజి పెట్టి బోర్డర్లు గీసి రంగులు వేయడం ద్వారా నాలుగు స్టేజ్లు వచ్చేది ఆ విధంగా మీకు ఒక పెయింటింగ్ చిత్రము ఆవిర్భవించింది గాంధీ గారి చిత్రము వివేకానందుడి చిత్రము ఆవిర్భవించినది అదేవిధంగా ఈ జగత్తు ఆవిర్భవించినది ఎక్కడి నుంచి ఆవిర్భవించింది ఇప్పుడు బాగుంది ఎక్కడి నుంచి ఆవిర్భవించింది అంటే చిత్ నుండి ఆవిర్భవించింది చూడండి ఇప్పుడు ఈ ఈ మాట అనడానికి వాళ్ళు రెవల్యూషనరీ థింకింగ్ అలవాడై ఉండాలి మామూలుగా కుండ ఆవిర్భవించినది ఎక్కడి నుంచి ఆవిర్భవించిందంటే మట్టి నుండి ఆవిర్భవించింది అది పెద్ద తెలివితేటలు అక్కర్లేస్తారు ఏమండి అదే తెలివితేటలు అంతే తెలివితేటలు కుండ మట్టి నుంచి వచ్చింది చపాతి పిండి నుంచి వచ్చింది పిండి గోధుమ నుంచి వచ్చింది అంత మాత్రమే తెలివితేటలు ఉపయోగిస్తే మనం ఏమని చెప్పాల్సి వస్తుందో తెలుసిన జగత్తు జగత్తు ఇది జగత్తు త్రిగుణాత్మకము కనుక త్రిగుణ త్రిగుణ సమాహార సమాహారము అనగా ప్రధానము నుండి ఆవిర్భవించినది అని చెప్పాలి ఇప్పుడు కొండ ఎక్కడి నుంచి పుట్టింది అంటే మీరు ఆ కొండను ఎగ్జామిన్ చేసి మట్టి నుండి పుట్టింది అని చెప్తారు సపోజ్ అది కొండ అది మెటల్ తో చేసిన కొండ అనుకోండి మీరు ఎగ్జామిన్ చేసి ఇలా ఇలా కొట్టి ఆ సౌండ్ బట్టి ఇది మెటల్ నుంచి పుట్టింది ఒక ఉండను పరిశీలిస్తే గాని అది ఎక్కడి నుంచి పుట్టిందో చెప్పలేము అలాగే జగత్తు ఎక్కడి నుండి ఆవిర్భవించినది అన్నట్లయితే జగత్తును పరిశీలించాలి జగత్తును పరిశీలిస్తే దీంట్లో ఏమున్నాయి ద్రవ్యము మేటర్ ఎనర్జీ శక్తి విజ్ఞానము తెలివితేటలు కూడా ఉన్నాయి దాంట్లో కొంత కొంత విజ్ఞానం కూడా ఉంది కదా జగత్తు విజ్ఞానం ఉందని గుర్తించడం అది చాలా గొప్ప గుర్తింపు జగత్తులో విజ్ఞానము కలదు మీరు చూడండి సూర్యుడు ఉదయించడం అస్తమించడం ఎంత క్రమబద్ధంగా నడుస్తుంది చంద్రుని యొక్క ఉదయం ఉదయాస్తమయములు కూడా చాలా క్రమబద్ధంగా ఉన్నాయి మీరు జగత్తులో దేనిని చూసినా క్రమబద్ధంగా ఉదాహరణకి వరి చేనులో వరి విత్తనాలు వేస్తే కరెక్ట్ గా నాలుగు మాసాల తర్వాత మీకు పంట ఇంటికి వస్తుంది క్రమబద్ధంగా ఉంది ప్రతిదీ క్రమబద్ధంగా సో ఈ క్రమము అంటే దాని వెనకాల ఒక విజ్ఞానం ఉన్నప్పుడే ఈ క్రమము సిద్ధిస్తుంది కేవలము మ్యాటర్ ఎనర్జీ ద్రవ్యము శక్తి రెండు ఉంటే సరిపడదు ఆ ద్రవ్యమును శక్తిని అమర్చేటువంటి ఒక తెలివి ఒక విజ్ఞానము కూడా గలదు మూడు ఇది జగత్తు కాబట్టి ఈ జగత్తు దేని నుంచి ఆవిర్భవించింది అంటే దాంట్లో కూడా మూడింటికి తగ్గవి ఉండాలి ఏమిటై ఉంటాయి విజ్ఞానము సత్వగుణం నుంచి వచ్చింది శక్తి రజోగుణం నుంచి వచ్చింది ద్రవ్యము గుణం నుంచి వచ్చింది కాబట్టి సత్వరజస్తమో గుణముల కలయిక దాని నుండి ఈ జగత్తు ఆవిర్భవించింది ఈ జగత్తు జడము కాబట్టి సత్వరజస్తమో గుణములు కూడా జడములే ఆ మూడింటి కలయికటి ప్రధానము అని పేరు దాని నుంచి పుట్టింది దీన్ని థీరీ ఆఫ్ రివల్యూషన్ అని అంటారు ఎన్ని కపిల మహర్షి ప్రతిపాదించిన సరిగ్గా ఇటువంటి సిద్ధాంతాన్ని తర్వాతి కాలంలో డార్జిన్ మహాశైలు ప్రతిపాదించినారు ఆ విధంగా జగత్తు ఆవిర్భవించింది అంటే ఇప్పుడు ఏమైనట్టు జగత్తు యొక్క మూలంలో ఏమున్నట్టు జడ పదార్థము కాదు ఆ విధంగా భావన చేశారు కపిల మహర్షి వాళ్ళు అలా భావన చేశారు నిజంగానే వాళ్ళు ఈశ్వరుణ్ణి వాళ్ళు ఒప్పలేదు ఎందుకంటే జగత్తు యొక్క మూలంలో జడ పదార్థము కలదేంటి ఈశ్వరుడు వాళ్ళు నిరీశ్వర వాళ్ళు నాస్తికు ఆధునిక కాలంలో కూడా నాస్తికులు ఆ కపిల సాంఖ్యానికి తగ్గట్టుగానే వాళ్ళు ఉంటారు వాళ్ళు అప్పుడప్పుడు పోల్చేస్తూ చేస్తూ ఉంటారు కూడా ఆధునిక కాలంలో నాస్తికులు ఉంటారు నాస్తికుల్ని మనం ఈ మన వాళ్ళు తిట్టినట్టుగా తిట్టేసి పక్కన పెట్టేయకూడదు వాడు నాస్తికుడు రావాడు వాడు అయోగ్యుడు రా అన్నట్టుగా ఇది వాడి పేరెత్తితేనే పాపం అన్నట్టుగా అలా పక్కన పెట్టేయకూడదు అసలు వాడు ఏం చెప్తున్నాడో నాకు వాడు చెప్పేది వీళ్ళు ఈ ప్రచారకర్తలు చెప్పేదానికంటే చాలా అనేక అంశాల్లో మంచి లోతైన విషయాల పరిశీలనతో ఇస్తారు వాడు చూడండి జగత్తు ప్రధానం నుండి ఆవిర్భవించినది అని చెప్పిన వాడు నాస్తికుడు అయితే వాడు ఎంత లోతుగా ఆలోచన చేశాడో చూశాడండి ఈ కథలు చెప్పి వాళ్ళు ఎప్పుడైనా ఇలాంటి లోతైన ఆలోచన ఎప్పుడైనా చేస్తుండగా మీరు అసలు విన్నారా ఎప్పుడైనా మీరు ఎంతసేపు కథలు చెప్పడము ఆ కథను యథార్థంగా కాక మొన్న మా తత్వంలో అన్నట్టుగా చెప్తాను నేను చూసి వచ్చాను అన్నట్టుగా చెప్పడం మా పక్కుల్లో జరిగింది నేనే చూసి వచ్చాను అన్నట్టుగా చెప్పడం అలాగే చెలవలు పొలవలు కల్పించేసి భూతద్దాలు వెళ్ళస్తూ చూపించేస్తూ ఉన్నారు కథలు తర్వాత నమ్మకాలను అలా ప్రచారం చేసి బాగా నమ్మకాలు సెవెన్ నెంబర్ ఉందనుకోండి చెడ్డది ఎందుకు చెడ్డది సెవెన్ యొక్క చెవిని యొక్క ఏమిటి ఏంటి యొక్క గొప్ప ఏమిటి ఏమిటి అసలు దాంతో ఒకటి చెడ్డది ఒకటి మంచిది అనే మాటకు అర్థమే ఉండదు కానీ అలాగే ప్రచారం చేసేట కుక్క చెడ్డది పిల్లి మంచిది లేకపోతే పిల్లి చెడ్డది కుక్క మంచిది అని ఇలాగే సో వీళ్ళకి తత్వం తెలుసుకునేటువంటి అవకాశం ఉండదు ఫస్ట్ కనుక నాస్తికులు కూడా నాస్తికులే అయినప్పటికీ అది చెప్పి మాట మనం జాగ్రత్తగా వినాల్సి ఉంటుంది ఉదాహరణకు సాంఖ్యులు నాస్తికులు తర్వాత దేవుని మహర్షి నాస్తికుడు ఆయన ఈశ్వరుని ఒప్పినవాడు కాదు శబరస్వామి ఈశ్వరుని ఒప్పలేదు కుమారుని భక్తుడు ఈశ్వరుణ్ణి ఒప్పలేదు వాళ్ళు ఏమనుకున్నారంటే మనం ఈశ్వరుణ్ణి ఒప్పినట్లయితే ఈ కర్మకి మనం లోటు చేసినట్లు బ్రహ్మ గొప్పదా ఈశ్వరుడు గొప్ప అనే మాట వస్తుంది ఇప్పుడు ఈశ్వరుడే గొప్ప అని అనాల్సి అప్పుడు కర్మకు ఒక రకంగా తేడా చేసినట్లు ఎందుకంటే వాళ్ళు ఏమన్నారంటే ఈశ్వరుడు కూర్చుని కర్మయే అని వాళ్ళు ఆ రకంగా నిర్వహించుకుంటూ వచ్చారు కాబట్టి కేవలము అన్నంత మాత్రాన వాడేదో పాపాత్ములు అన్నట్టుగా వాడిని తీసి సరికాదు అయితే ఈ విధంగా కపిలాది మహర్షుల జగత్ కారణము ప్రధానము జడము జడమైన ప్రధానము జగత్ కారణము జగత్ దాని నుండి ఆ జడ ప్రధానం నుండి ఆవిర్భవించినది అని వారు ప్రవచించినారు అయితే ఆ తర్వాత వేదాంతులు ఏమన్నారంటే ఉపనిషత్వాంతము వేదాంతులు జడము నుండి జగత్తు పుట్టినది అని మేము ఒప్పము చేతనము నుండియే జగత్తు జడము కాదు చేతనము అంటే ఎవరికైతే చూస్తున్నాండి ఈశ్వరుడు వచ్చాడు ఆ విధంగా ఎందుకంటే ఈశ్వరుడు చేతనుడు అన్నారు జడమైతే ఉంది కాబట్టి చేతన ఈశ్వరుని నుండి జగత్తు పుట్టింది తప్ప జడ ప్రధానం నుండి జగత్తు ఆవిర్భవించుట అంగీకారము కాదు చేతనతత్వం నుండి జగత్తు పుట్టింది ఆ చేతన తత్వానికి కంగారు పడి మీరు ఈశ్వరుడు దేవుడు అని ఇలాంటి పేర్లు పెట్టద్దు ఒకడు ఈశ్వరుడు అంటాడు ఇంకొకడు చిన్నగా ఉంటే దేవుడు అంటాడు ఇంకొకడు ఏమంటాడు మా బాబా గారు అంటాడు ఆ దేవుడు మా బాబా గారు అంటాడు వాళ్ళు ఎక్కడికి పడిపోయాడు ఇప్పుడు బాబా గారి నుంచి జగత్ ఆవిర్భవించిందంటే ఇప్పుడు అవమానాలు కాదనాలా ఇంకొకడేమో అయ్యప్ప నుంచి వచ్చింది ఇంకొకడేమో శివుడు అంటాడు మరొకడు విష్ణువు అంటాడు వేదాంతం అలాగా కంగారు పడి పేర్లు పెట్టడం ఒడ్డు పేరు పేరు పెట్టావు మొన్న ఎలా పేర్లు పెట్టడం ఎందుకంటే జగత్తు జగత్ అంటేనే నామరూపము నామరూపాత్మకమైన జగత్తు దేని నుండి పుట్టినదో అది అనామము అరూపం అది నామరూపాలు ఉండవు ఇంకే కంగారు పడితే పేరు పెట్టే పెట్టేయడం కాదు ఇప్పుడు పిల్లలు మా మనవడు పుట్టాడు అనుకోండి తాత నాకు మనవబుద్ధాన్ని తాత పేరు పెట్టేసుకున్నాడు అనుకోండి వాడు ఒప్పుకోడు కొడుకు కూతురు కొడుకు కోడలు ఆయన వాళ్ళు పేరు పెట్టాడు నేను మేము కంటే వాడు పేరు పెట్టినా వాళ్ళు చికాకు పడతాను వాళ్ళు తాత కొంచెం కంగా పడద్దు అలాగే మా అమ్మ నాకు మనవడు పుట్టేటప్పుడు మా అమ్మ పేరు పెట్టేసింది అనుకోండి ఆ కోడల పేరు కష్టపడి పది మాసాలు పోసి కన్నా ఆ అమ్మాయి ఒప్పుకోదు ఆవిడ పేరు పెట్టడానికి నేను ఒప్పుకోను కాబట్టి ఊరికే అలాగా కంగారు కూడా చేతులు పెట్టేయకూడదు జనాలకి అలాగంటే చేతులు పెట్టేసే ఓ ముసలమ్మ గారు ఉన్నారు ఆవిడ తల్లి ఆవిడ మా అమ్మ కాదు అమ్మమ్మ కాదు ఏదో మా అమ్మ చెల్లెలో ఏదో మొత్తం మేనత్తలో మేనమ్మ ఏదో ఉంది ఆవిడ నేను మనవడు పుట్టితే నాగా పెట్టుకుంటాను నన్ను ఒప్పుకున్నాను ఆవిడ ఎవరు ఒప్పుకోమన్నాడు ఏదో <laughs> సంబంధంగా పిచ్చి అలా పేర్లు పెట్టేయకూడదు మేము వేదాంతరం మేము పేర్లు పెట్టాం తత్వాన్ని చెప్పాలి కానీ అలా పేరు పెట్టేయడమేనా కాబట్టి చిత్ అంటే చెప్పడానికి ఒక పేరు ఒకటి అవసరం ఒక పదాన్ని ఉపయోగించడమే తప్ప దానికి కంగారు పేర్లు పెట్టేది ఆఖరికి ఈశ్వరుడు అని కూడా పేరు పెట్టండి చిత్ ఈ జగత్ ఎక్కడి నుంచి పుట్టిందండి ఎక్కడి నుంచి ఆవిర్భవించింది చిత్తుని కాదు మీ ముందు క్యాన్వాస్ కనపడుతోంది ఈ క్యాన్వాస్ దేని నుంచి అనుభవించింది శుద్ధ పటం నుంచి అనుభవించింది శుద్ధ పటం అలాగే ఈ జగత్తు శుద్ధ అంటే నిర్గుణ చింత నుండి శుద్ధ అంటే నిర్గుణానర్థం స్వచ్ఛమైనది అంటే దాంట్లో ఏమీ ఉండదు చుట్టూ నుంచి ఆవిస్తుంది ఇప్పుడు ఈ వస్త్రానికి గెంజి పెట్టారు వస్త్రానికి గెంజి పెట్టకపోతే దాన్ని క్యాన్వాస్ గా పనికిరాదు అది ఇలా నలిగిపోయి మన మడమలు పడిపోవాలి గెంజి పెట్టారనుకోండి స్టిఫ్ గా తయారు అప్పుడే దాని మీద కుంచెతో మీరు ఒక చిత్రాన్ని చిత్రలేఖనం చేయగలుగుతారు అలాగే ఈ చింతుని చూసారా ఈ చిత్తుని పట్టుకుని మీరు జగత్తు ఆవిర్భవించాలంటే చిత్తు చిత్తులాగే ఉంటే జగత్తు యొక్క ఆవిర్భావం కుదరదు ఆ చిత్తుకి గుణములను జోడించాలి ఎందుకంటే జగత్తంతా గుణములతో నిండి ఉన్నది చిత్తుకి గుణములను జోడించాలి ఆ గుణములకు పేరు ఏమిటి పెడతారు మీరు పెట్టిన పేరు ప్రధానమైన ఒక పేరు పెట్టారు ఆ పేరు పెట్టడానికి మాకు అభ్యంతరం లేదు సృజనాత్మకం ప్రధానం అని అనడానికి మాకు అభ్యంతరం లేదు కానీ దాంట్లో ఇబ్బంది ఉంది ఏమిటంటే ఇబ్బంది ప్రధానం ఎప్పుడైతే అన్నారో నిరీశ్వరవాదం వచ్చి కూర్చుంది చిత్తుని అంగీకరించని వాదం వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళు పెట్టిన పేరు వస్తుంది కాబట్టి ప్రధానం అనే పేరు పెట్టడం మానేది మానేసి దేవుడు మరో పేరు పెట్టాం ఏం పేరు పెడదాం శక్తి అని పెడతాం శక్తి ఈ శక్తి నుండియే విజ్ఞానం వాళ్ళు భవించింది విజ్ఞాన శక్తి శక్తి నుండియే ఎనర్జీ పవర్ వచ్చింది క్రియాశక్తి ఆ క్రియాశక్తి మరింత కండెన్స్ అయి ద్రవ్యం కూడా ఆ శక్తి నుండియే వచ్చింది కాబట్టి శక్తి అని భిన్నం ఈ శక్తి పరమాత్మ కంటే భిన్నముగా ఉన్నదా లేదా అని మళ్ళీ ఇంకో మాట వచ్చింది ఇవన్నీ సమస్యలు ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలి ఈ కారణ విచారము అంటారు కారణ విచారం ఇప్పుడు ఒక ఆయన కెమిస్ట్రీ చదువుకున్నాడు కెమిస్ట్రీ ఇనార్గానిక్ కెమిస్ట్రీలో చెప్తారు ఆయన ఆభరణాల గురించి విచారిస్తాడా బంగారం గురించి విచారిస్తాడా బంగారం గురించి విచారిస్తాడు ఆభరణాల గురించి అడిగారు ఆయన పెళ్లి చేసుకున్నారు అమ్మగారు ఇంటి వచ్చారు ఆవిడ ఆవిడ దేవుడి విచారం చేస్తారు బంగారం నుంచి విచారం చేస్తారు ఆభరణాలు ఆభరణాల ఆవిడ కాబట్టి ఈ ఈ విచారం చేసేటప్పుడు శుద్ధమైన తత్వాన్ని విచారం చేసే సందర్భంలో చిత్ చిత్తికి గుణములను జోడించారనుకోండి అది శక్తి ఇప్పుడు ఈ శక్తి ఆ చిత్తుని విడిచిపెట్టుందా విడిగా ఉందా కలిసిపోయిందా అంటే ఇప్పుడు అయ్యగారు పెళ్లి చేసుకున్నారు అమ్మగారు వచ్చారు వీళ్ళిద్దరికీ బ్యాంక్ అకౌంట్లు వేరు వేరు ఉన్నాయా లేకపోతే సింగిల్ అకౌంట్ లో నడిపిస్తున్నారా అన్న సపోజ్ వేరే అకౌంట్లు పెట్టుకున్నారనుకోండి వేరువేరు అకౌంట్లు పెట్టుకుంటే అది క్రమంగా వేరువేరు కుంపట్లు పెట్టుకునేదాకా పోతుంది అది ఐక్యం ఉండాలి అలా సెపరేట్ పెట్టకూడదు ఏదో దృష్టాంతం సో ఇప్పుడు ఈ శక్తి ఆ చిత్తు కంటే విడిగా ఉందా చిత్తుతో కలిసిపోయే ఉన్నదా అని ప్రశ్న ఉదయిస్తుంది అంటే దీన్ని కొంచెం టెక్నికల్ గా ఈ ప్రశ్న నేను చెప్తా చూడండి ఇది దీన్ని అస్మాగమి అని ఇప్పుడు నేను చేసుకున్న విచారం నేను దాన్ని చాలా ఓపికగా చేసుకుంటూ వస్తున్నాను నేను ఏదో నేను సాయంకాలం పూట కూర్చోబెట్టాను కబుర్ చెప్తున్నాను అనుకోవచ్చు సో ఈ చిత్తు కంటే శక్తి విడిగా ఉన్నట్లా కలిసిపోయి ఉన్నట్లా అని ఒక ప్రశ్న ఉదయిస్తుంది ఒకప్పుడు విడిగా ఉంటే ఇంకొకప్పుడు కలిసిపోయిందేమో అని ఒకడు తయారవుతాడు కూడా అలాంటి వాడు కూడా ఒకడు శివ పార్వతి అని పేరు పెట్టేశారు అనుకోండి మీరు అప్పుడు వాళ్ళు విడిగా ఉన్నారనే ధోరణే బాగా పేరు ఆ ధోరణిని అడ్డుకట్ట వేయడం కోసం అర్థాంగి అని ఏదో మళ్ళీ పెట్టాల్సి లేకపోతే నారాయణుడు లక్ష్మి అని మీరు పేరు పెట్టి కూర్చున్నారు అనుకోండి దాంతో ఆయన మేలు ఈవిడు హిమేలు భర్త భార్య అని ఆ విధంగా మీరు నామకరణం చేసేసి కూర్చున్నారు అనుకోండి అప్పుడు వాళ్ళు విడిగానే ఉన్నారు చిత్తు శక్తి విడివిడిగా ఉన్నాయనే ధోరణి బాగా బలంగా ఉంది దానికి అడ్డుకట్ట వేయడం కోసం మళ్ళీ లక్ష్మీదేవి అంటే అదేమీ విడిగా లేదండి ఆయన వక్షస్థలం మీద ఒక రేఖారూపముగా వత్స వత్స అంటే పుట్టుమత్స పుట్టుమత్స రూపంగా ఉంది పుట్టుమచ్చను పుట్టుమ ఒక ఆయన ఉన్నాడు ఆయనకు ఒక పుట్టుమచ్చ ఉంది ఇప్పుడు ఆ పుట్టుమచ్చ ఆయనతో కలిసిపోయిందా విడిగా ఉందా ఎలాగంటే ఇష్యూ వచ్చింది చూసారా